రథసారథి అయిన వార్ష్ణీయుణ్ణి పిలిచి వీళ్ళిద్దరినీ తీసుకుని రథం ఎక్కించుకుని నా పుట్టింటికి తీసుకెళ్లి దింపి మళ్ళీ తొందరగా రా ఎలాగో రాజ్యం ఓడిపోతామని అనుకుని సంభావించి పంపించిందో ఆ వార్ష్ణేయుడు నలమహారాజు రాజ్యాన్నంతటినీ పోగొట్టుకున్న తర్వాత ఇక్ష్వాకు వంశ ప్రభవుడైనటువంటి ఋతుపర్ణుడి దగ్గరే పనిచేస్తున్నాడు కానీ ఆ ఋతుపర్ణుడు ఆ వార్ష్ణేయుడు కూడా నలుణ్ణి గుర్తుపట్టలేడు కాబట్టి ధైర్యంగా వెళ్ళగలడు నలుడు కాబట్టి ఇప్పుడు ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు నేను ఎంత పెంకి గుర్రాన్ని లొంగదీయగలను గొప్ప శిల్ప విద్య వచ్చు అది కాక నాకు గొప్ప వంట చెయ్యడం వచ్చు అన్నాడు నిజానికి చాలా గొప్పగా వంట చెయ్యగలరు అనిపించుకున్న వాళ్ళు ప్రపంచంలో పురుషులే నలభీమ పాకం అంటారు బాగా వంట చెయ్యగలిగిన వాళ్ళు వాళ్ళే నేనేమి ఎవరిని చిన్నబుచ్చి నేను మాట్లాడను అసలు నా ఉద్దేశం నా హృదయం అది కానీ కాదు ఒక సత్యాన్ని మాట్లాడడం ఒక పౌరాణికమైన విషయాన్ని ప్రతిపాదించడం వరకే నా హృదయం అంతేగాని ఆయన ఏదో ధర్మం చెప్తాడు అని చెప్పి వినడానికి పరిగెత్తుకొచ్చిన వాళ్ళందరినీ చిన్నబుచ్చి మాట్లాడితే నాకు ఏమిటి కలిసి వస్తుంది అసలు దోషభూయిష్టం అటువంటి ఆ కళ మాట్లాడకూడదు నేను ఒక సత్యాన్ని చెప్పడానికి ఆ మాట అన్నాను అంతే అలా అయితే ఇంకొక మాట కూడా అనొచ్చు అసలు వాళ్ళ ఎందు కూడా ఆ వంట చెయ్యగలిగిన శక్తినిచ్చి పది మందికి అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణ ఆడదే కాబట్టి అలా చూడకూడదు ఒక పౌరాణిక సత్యాన్ని పౌరాణిక సత్యంగా అర్థం చేసుకోవాలండి అది ఏదో ఒకళ్ళని తక్కువ చేయడం ఒకళ్ళని ఎక్కువ చేయడం కింద భావన చేయకూడదు కాబట్టి నలభీమ పాకం అంటారు ఆ వంట చేయడానికి నలుడు భీముడు అంతటి గొప్పవాళ్ళు కాబట్టి నలుడు అన్నాడు నేను బాగా వంట చేసి పెట్టగలను కాబట్టి మహారాజా నన్ను మీ సేవలో వినియోగించుకోండి అన్నాడు మహారాజు గారు ఆయన్ని తన సేవలో వినియోగించుకున్నాడు ఇంతటి మహారాజు భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటెయు క్రోవియు పట్టెనేయుడు విపుల కేసరినక్కట పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే విధికృతము ఆయన పెంకి గుర్రాల్ని లొంగదీసి రాజుగారికి ఇస్తున్నాడు రాజుగారికి వాళ్ళకి వంట చేసి పెడుతున్నాడు అందరికీ ఇలా కాలం గడిచిపోతూ ఉండగా ఒకనొక సమయంలో ఒక రోజు రాత్రి పడుకున్నాడు ఆ రోజు రాత్రి అప్పటి నుంచి ప్రతిరోజు దమయంతీదేవి జ్ఞాపకానికి వస్తోంది ఎందుకని ఇప్పుడు ఒక చిన్న ఆశ తను బ్రతుకుతున్నాడు చచ్చిపోవలసినంత అవసరం లేదని బ్రతుకు మీద ఆశ పుట్టింది బ్రతుకు మీద ఆశ పుట్టగానే తన బ్రతుకుకే తాత్పర్యమైన దమయంతి దేవి గుర్తొస్తాను గుర్తొచ్చి అన్నాడు యభరాజగమన నీవెందుల నీవెందుల కరిగి నీవెందుల కరిగితివి అచ్చు అచ్చురుకుచభార ఎందున్నదానవు అబల ఎవ్వరి చేత అడవులలో పట్టుబడి అశనాపేక్ష అశనాపేక్షబరచుచున్న ఉగ్రం మృగంబుల ఉదరంబులోనున్నదానవే నీ తల్లిదండ్రులొద్ద ధృతినున్నదానవే దేశాంతరంబులనున్నదానవే అంచు ఉదిత మదనహతి విమోహితాత్ముడై హృదయేశ్వరి తలచి రాత్రులెల్లా తాపమునకు నిద్రలేక వంది లూర్చుచు నుండే నకులుడు శోకముత్కటముగా ఆయన రాత్రులందు ఏదో పగలంతా పనిలో ఉంటాడు రాత్రులందు పడుకుంటే దమయంతీదేవి జ్ఞాపకానికి వచ్చినటువంటి వాడై ఆమెని స్మరించి ఏడుస్తున్నాడు యభరాజగమన ఓ ఏనుగు వంటి నడక కలిగినటువంటి దానా ఎక్కడున్నావు ఎలా ఉన్నావు ఏ కూర క్రూర మృగాలకు ఆహారం అయిపోయి వాటి కడుపులో చేరిపోయావా మీ తండ్రి గారి ఇల్లు చేరుకున్నావా ఎక్కడు ఎక్కడున్నదానవో కదా అంటే ఆయనకి ప్రీతి లేనివాడు కాడు కలిపురుషుడు ఆయన చేత పని చేయించాడు ఎక్కడున్నావో అని ఏడుస్తూ ఆమెని తలుచుకుంటూ రాత్రి పడుకుని ఎవ్వరూ లేరు కదా అని ఈ పద్యం పైకి చదివాడు ఈ పద్యం పైకి చదివితే అక్కడే జీవనుడు అనబడేటటువంటి ఇతనితో పాటే పనిచేసేటటువంటి రాజుగారి ఇంకొక సేవకుడు ఉన్నాడు వాడు చాలా ఆశ్చర్యపోయాడు ఎందుకు ఆశ్చర్యపోయాడంటే ఈయన పద్యం చెప్పాడని కాదు ఇతనే మరుగుజ్జు ఇతనే గూని ఇతని చేతులు పొట్టి ఇంత నల్లగా ఇంత భయంకరంగా ఉంటాడు వీడికి ఒక ప్రేయస ఆ ప్రేయసి అంత గొప్పదా యభరాజగమన ఏనుగులా నడుస్తుందా ఆవిడ్ని ఎక్కడో ఎప్పుడో కోల్పోయాడా అందుకు ఏడుస్తున్నాడా అసలు వీడికో భార్య ఉంటే ఆవిడెంత అందవికారంగా ఉంటుందో అనుకున్నాడు అనుకుని వచ్చి ఏమిటి అసలు నిన్ను పెళ్లి చేసుకునే వాళ్ళు లోకంలో ఉన్నారా అనుకున్నాడు ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో చూడండి అంతటి మహారాజుకి వచ్చి ఆయన అన్నాడు బాహుక బాహుకుండని చెప్పుకున్నాడు నల్లు తని పేరు బాహుక నువ్వే ఇలా ఉంటావు కదా నిన్ను ఏకాంత వరించిందయా ఏకాంత గురించి నువ్వు ఇలా మాట్లాడావో నాకు చెప్పవలసింది అన్నాడు అంటే నలమహారాజు గారు ఇప్పుడు దమయంతి వృత్తాంతం చెప్పడం ఎందుకని మళ్ళీ బయటపడిపోతాడు కదా అందుకని సమయస్ఫూర్తితో అంత తెలివి లేనివాడ బయటికి ఆకారం మారింది కానీ లోపలి మేధా సంపత్తి మారలేదుగా కర్కోటక వరం చేత అందుకని ఆయన అన్నాడు ఓరి పిచ్చివాడా నీకు జ్ఞాపకం రాలేదా మన సైన్యంలో మందప్రజ్ఞుడు అనబడేటటువంటి సైనికుడు ఉండేవాడు వాడు వాడి భార్య కనపడకుండా పోతే ఈ పద్యం రాసుకుని చదివాడు నాకు ఎందుకో మందప్రజ్ఞుడు పాపం భార్య కనపడకపోతే అలా ఏడిచాడు కదా అని ఆ పద్యం గుర్తొచ్చి నేను చదివాను నాకు భార్య ఏమిటి ఆవిడ తప్పిపోవడం ఏమిటా నీకు బుర్ర లేదా నన్ను అడగడానికి అన్నాడు అతను వెంటనే నమ్మాడు కారణం ఏమిటంటే నిజమేలే ఇలాంటి వాడికి భార్య ఎక్కడ ఉంటుంది అంటే మీరు ఇప్పుడు ఒక్క విషయాన్ని గుర్తుపట్టాలి నలుడికి ఆశ్రయం దొరికిందేమో కానీ ఈయన నలుడిని గుర్తుపట్టడం ఎవరికైనా సాధ్యమా అసలు నలుడి చేత జవాబు చెప్పించడం సాధ్యమా ఎవరికీ సాధ్యం కాదు అతను బయటపడడం కాబట్టి ఈమె దమయంతి భర్తయే ఈమెయే నలుడు అని పట్టుకోవడానికి ఎక్కడా అవకాశం లేదు తనంత తాను ఎక్కడో బయటపడితే తప్ప కాబట్టి కథ మళ్ళీ అలాగే బీసుకుపోయింది దమయంతీదేవి అక్కడుంది నలుడు ఇక్కడున్నాడు ఎలా ఇద్దరు కలిసేది ఎలా మునివాక్యం నిజమయ్యేది సరే ఇలా కొంతకాలం నడుస్తోంది ఇలా నడుస్తూ ఉండగా అక్కడ విదర్భ దేశానికి చెందినటువంటి రాజు భీముడు దమయంతీదేవి తండ్రికి తెలిసింది జూదంలో నా కూతురు అల్లుడు అన్నీ కోల్పోయి అరణ్యవాసానికి వెళ్ళిపోయారట ఇక మళ్ళీ నా కూతురు అల్లుడు జాడలేదు మీరు ఎలా అయినా వెళ్ళి నా కూతురు అల్లుడు ఎక్కడుంటారో కనిపెట్టి రండి అని కొంతమంది బ్రాహ్మణుల్ని పిలిచి వాళ్ళకి సంభావన ఇచ్చి వాళ్ళందరినీ కూడా అన్ని రాజ్యములను చూసి రమ్మని పంపించాడు వాళ్ళు ఈ భూమండలంలో ఉన్నటువంటి రాజ్యములను నగరములను గ్రామములను శోధిస్తూ అన్ని చోట్లకి వెళుతున్నారు వెళ్ళి వాళ్ళు వెతుకుతున్నారు ఎందుకు వెతకగలరు వాళ్ళు వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి అక్కడికి వెళ్ళో పూజ చేస్తారు హోమం చేస్తారో యజ్ఞం చేస్తారో అందరూ వస్తారో నమస్కారం చేస్తారో కాయో పండో చేతిలో పెడతారు వాళ్ళు వెళ్ళి వెతకక్కర్లేదు వాళ్ళ దర్శనానికి ఆశీర్వచనానికి అందరూ వస్తారు కాబట్టి నలదమయంతులు ఎక్కడైనా ఉన్నారు అందులో కష్టాల్లో ఉన్నవాడు ముందు వస్తాడు కదా ఆశీర్వచనానికి డాక్టర్ గారి దగ్గరికి మంత్రోపాసనలు ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు ఎవరెడతారంటే కష్టాల్లో ఉన్న వాళ్ళే పెడతారు తప్ప అన్నీ బాగున్నవాడు ఎందుకు పెడతాడు కాబట్టి వాళ్ళు తప్పకుండా వస్తారు నలదమయంతులు బ్రాహ్మణ భక్తి కలిగిన వాళ్ళు కాబట్టని బ్రాహ్మణుల యొక్క సమూహాల్ని పంపించాడు వాళ్ళు అంతటా వెతుకుతూ వెతుకుతూ వెడుతున్నారు అలా వెడుతుండగా ఈ ఎక్కడైతే దమయంతీదేవి ఉన్నదో ఆ దమయంతీదేవి ఉన్నటువంటి రాజ్యానికి సుదేవుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు విదర్భ రాజ్యం నుంచి బయలుదేరిన బ్రాహ్మణ సమూహాల్లో ఆయన అంతఃపురంలోకి వచ్చి చూస్తున్నాడు అందరినీ ఆ రోజుల్లో వారి ఎందు భక్తి అలా ఉండేది వారు ఏమి మోసం చెయ్యరు అని అందుకని ఆయన అంతఃపుర ప్రవేశం చేసి ఏదో ఆయనకి సంబంధించిన కార్యకలాపమునందు అందరినీ గమనిస్తూ దేవిని చూశాడు చూసి వెంటనే గుర్తుపట్టాడు ఆ ప్రజ్ఞ లేని వాళ్ళని ఎందుకు పంపుతాడు రాజు గుర్తుపట్టి అనపహార్యంబు తేజోమయంబు సర్వగుణములకు అలంకారంబు గురుతరంబు భామలకు పతిభక్తియ పరమమైన భూషణంబు ఇట్టి వేపెర భూషణములు ఆయన అన్నాడు దమయంతీదేవి వంక చూసి అనపహార్యంబు అమ్మా ఈ పాతివ్రత్యం అనేటటువంటి లక్షణం ఉందే దీన్ని దొంగిలించడం ఎవరి వల్ల సాధ్యం కాదు అది ఎవరు దొంగిలించలేరు తేజోమయంబు సమస్త తేజస్సుకి కారణం అది సర్వగుణములకు అలంకారంబు మిగిలిన గుణాలకన్నిటికీ అలంకారం పతిభక్తి తల్లి నీ పతిభక్తి ఏమిటో నాకు తెలుసు నువ్వు దమయంతీదేవివి నిన్ను గుర్తుపట్టాను నేను నువ్వు అమ్మా ఇక్కడున్నావా నీ తండ్రి భీమరాజు గారు నీ తల్లి నీ బిడ్డలు మీ ఇద్దరి కోసం బెంగ పెట్టుకున్నారమ్మా నువ్వు బయలుదేరి రావలసింది అని దమయంతీదేవితో మాట్లాడుతున్నాడు రాజమాత వింది అరేరే నా దగ్గర సైరంధిగా చేరినప్పుడు అన్యులతో మాట్లాడనంది బ్రాహ్మణులతో మాట్లాడతానంది ఏ కష్టం వచ్చిందో ఇతను మాట్లాడుతున్నాడో ఆమె మాట్లాడటం లేదని పరుగు పరుగున వచ్చింది రాజమాత వచ్చి ఎవరు ఈమె ఏం పలకరిస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు అని అడిగింది అంటే ఆయన అన్నాడు అమ్మ ఈమె దేవి ఈమె నలమహారాజు గారి యొక్క భార్య భీముని యొక్క కూతురు విదర్భదేశ బ్రాహ్మణుణ్ణి ఈమె కోసమే వచ్చానమ్మా అన్నాడు అంటే ఎలా గుర్తుపట్టావని అడిగింది ఆవిడ నేను గుర్తుపట్టడానికి కారణం ఈమె రెండు కనుబొమ్మల మధ్యలో బ్రహ్మదేవుడి చేత పెట్టబడినటువంటి ఒక అత్యద్భుతమైన తేజోవంతమైన పుట్టుమచ్చ ఉంది దాని మీద బొట్టు పెట్టుకుంటాడు కాబట్టి అది బాగా ఎరుక కలిగిన వాళ్ళు చిన్నతనం నుంచి ఆమెని చూసిన వాళ్ళకి తప్ప తెలియదు చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి చూసిన వాడిని కాబట్టి నాకు తెలుసు పరమతేజోవంతమైన సహజమైనటువంటి బొట్టు ఉంది ఆవిడికి కాబట్టి నేను దమయంతి అని గుర్తించాను అన్నారు సరే ముఖం కడుక్కుని రా ఒకసారి అంది రాజమాత ఆ ముఖ ప్రక్షాళనం చేస్తే సహజంగా తనంత తాను తేజోవంతమైనటువంటి బొట్టు కనుబమల మధ్య ప్రకాశించింది చంద్రమతీదేవి యొక్క మాంగళ్యం ఇతరులకు ఎలా కనపడదో ఒక్క హరిశ్చంద్రుడికి తప్ప ఆమె యొక్క తేజోవంతమైనటువంటి భ్రూమధ్యమునందున్నటువంటి ఆ బొట్టు స్థానం ఒక్క ఆయన సుదేవుడు మాత్రమే తెలుసుకోగలిగాడు తెలుసుకుంటే అప్పుడు ఆ రాజమాతంది అమ్మా నేను మీ అమ్మ దశార్ణరాజు పుత్రికల మేమిద్దరం అక్క చెల్లెళ్ళం నేను వీరబాహునికి ఇల్లాలినయ్యాను కాబట్టి ఈ రాజ్యానికి రాజమాతనయ్యాను నా బిడ్డ పరిపాలిస్తున్నాడు అమ్మా నువ్వు నా సోదరి బిడ్డవా అంటే నాకు కూతురివే అంది ఇది ఆనాడు ఆమెను చూస్తే ఏదో అనుబంధం కలుగుతోంది తీసుకురమ్మని దాసితో చెప్పిందే రక్త సంబంధాలు పలకరించుకుంటాయి ఎక్కడున్నా మనసులు తెలియకపోయినా మనుష్యులు తెలియకపోయినా ఆ అభిమానం ఆ ఆప్యాయత తెలుస్తుంది అందుకే మన వాళ్ళు రక్త సంబంధం అండి అంటుంటారు ఆ రక్త సంబంధం క్షమాభిక్ష పెట్టగలిగినట్టు ఇతరులు పెట్టలేరు రక్త సంబంధం రక్త సంబంధమే అందుకే రాముడంతటి వాడు అంటాడు దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అంటాడు ఎక్కడికి వెళ్ళినా భార్య దొరుకుతుందేమో వేరొక స్త్రీ భార్య కావచ్చేమో ఒక భార్య పడిపోతే కానీ అది ఆ మాటని నేను ఏదో ఆయన శాస్త్రానికి అంటే వేరొకరు స్థానంలోకి వెళ్ళవచ్చు అని అన్నాడు కానీ రాముడు ఏకపత్ని వ్రతుడు అది కాదు ఆయన ఉద్దేశం తోబుట్టువుల గొప్పతనాన్ని చెప్పడం కాబట్టి భార్య దొరుకుతుందేమో భార్య వైపు బంధువులు కూడా దొరుకుతారు స్నేహితులు దొరుకుతారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక దొరకని వాళ్ళు అంటూ ఉంటే తోడ పుట్టిన వాళ్ళు అక్కళ్ళే తల్లికి తండ్రికి ఈ జన్మలో ఎవరం కలిసి పుట్టామో వాళ్ళ మధ్యనే ఇక నా సొంత అన్నదమ్ముడు అక్క చెల్లెళ్ళు అని చెప్పుకోగలిగిన అనుబంధం అటువంటి అనుబంధం యొక్క విలువ పవిత్రత తెలుసుకోలేనటువంటి చౌకబారు మనస్తత్వం ఉన్న వాళ్ళని ఆ పరమేశ్వరుడు ఒక్కడే బాగు చేయాలండి కాబట్టి అది రక్త సంబంధం అంటే అది ఎన్ని తప్పుల్ని క్షమిస్తుంది మా అన్నయ్య పోనిద్దరు మా తమ్ముడు పోని క్షమించేస్తాడు ఆ రక్త సంబంధానికి ఉన్నటువంటి గొప్పతనం అది అది దాన్ని అలా ఆకర్షిస్తుంది కాబట్టి నా కూతురు అమ్మ నీకు విదర్భ రాజ్యం ఒకటి ఇదొకటి కాదు తల్లి నా దగ్గర సైరింధ్రిగా ఉన్నావా కొన్నాళ్ళుండి ఇక్కడే అమ్మా ఎంత నీ దగ్గర రెండూ పుట్టిళ్ళే అయినా నీ దగ్గర ఉండడంలో నాకు బాధ లేకపోయినా నేను విదర్భ దేశానికి వెళ్ళిపోవడానికి కారణం ఒక్కటి ఉంది ఒకటి నా బిడ్డల్ని చూసుకోవాలని మనసు పరితపించిపోతాను రెండు బాగా కష్టం వచ్చినప్పుడు అందులో భర్తకి కూడా దూరం అయితే పావురుమని మా అమ్మ ఒళ్ళో తల పెట్టుకుని ఏడవాలను అమ్మ అమ్మే కదూ అందుకే అంత కష్టం వస్తే అమ్మ దగ్గరికే పంపిస్తారు ఏ కష్టం అంటే తనకి అనుభవం లేక అది చాలా ప్ర ఎంత ఇబ్బందికరమో అంటే అమ్మ దగ్గరే ఉంచుతారు ఆ అమ్మకే తెలుసు ఆ సేర తీర్చడం గర్భిణి అయిన ఆడపిల్లని పుట్టినింటికి పంపించడానికి కారణం అదే ఆ అమ్మ దగ్గర ఉంటే చాలు ఆడపిల్లకి అంత అనునయం అంత ఎంత సంతోషం అమ్మా అని పిలిచి ఎంత సేద తీరిపోతుందో అమ్మ అమ్మే లోకంలో అందుకని మా అమ్మ దగ్గరికి వెడతానమ్మా అని నమస్కారం చేసి ఆవిడ అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని తీసుకుని బ్రాహ్మణుడు సునందునితో కలిసి ఆమె విదర్భ రాజ్యానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా ఆమె మాత్రం ఆ ఆనాడు నల నలమహారాజు గారు తన కట్టుకున్నటువంటి బట్టలో సగం చింపి తీసుకోగా మిగిలినటువంటి వస్త్రఖండాన్నే కట్టుకుని ఆ ఒంటికి పట్టినటువంటి మట్టితోటే ఆమె పడుకుంటూ కడుపు నిండా అన్నం తినకుండా నలమహారాజు గురించే ఆమె నిరంతరము స్మరిస్తూ ఆమె కోరి తెచ్చుకున్న కష్టంతో మహాపాతివ్రత్యంతో నలుని యొక్క దర్శనమును అపేక్షించి ఉంది ఇంటికి వెళ్ళింది చాలా కాలం అయింది పుట్టినింటికి భర్త కనపడే మార్గం ఏమిటి వెతికితే కనపట్టం లేదు అది ఆవిడ గొప్పతనం ఇంతమంది వెతికారు తను కనపడింది నలుడు కనపడలేదు ఇంత దీనమైన స్థితిలో తనున్నా కనిపెట్టగలిగిన వాళ్ళు నలుడిని ఎందుకు కనిపెట్టలేకపోయారు అంటే నలుడు కనిపెట్టడానికి వీలు లేని స్థితిలో ఉండి ఉంటారు కాబట్టి ఇప్పుడు నలుడు మన మాంసనేత్రానికి దొరకడు నలుడు తనంత తాను దొరకాలి దానికి ఒక ఉపాయం దొరకాలి అది ఆవిడ గొప్పతనం అంత దుఃఖంలో అంత పదునుగా ఆలోచించింది ఆవిడ ఆలోచించి వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని పిలిచి నాకు ఒక ఆలోచన వచ్చింది మీరు దీన్ని అమలు చేయండి ఏం చెయ్యమంటా ఉన్నారు బ్రాహ్మణ సమూహాల్ని అన్ని రాజ్యాలకి పంపండి ప్రతి సభలో ప్రతి ఊళ్ళో వాళ్ళు నిలబడి ఒక మాట చెప్తారు వాళ్ళు మాట్లాడినప్పుడు ఎవరైనా తిరిగి మాట్లాడితే వెంటనే ఇక్కడికి తీసుకురామని లేదు అత్య చురుక్కుమనే మాట మాట్లాడుతుంది అది నలుడే జవాబు చెప్తాడు దానికి ఇప్పుడు బాహ్యంలో నలుడుగా దొరకని వాడు లోపల నలుడు దొరికిపోతాడు తీసుకురండి రానని మొరాయిస్తే గుర్తుపట్టి రండి ఎక్కడ ఉంటాడో మనమే పెడదాం సరేనన్నారు బ్రాహ్మణుల సమూహాలను పిలిచారు ఆవిడ చెప్పినటువంటి విశేషం చెప్పించారు పంపించారు వాళ్ళు అన్ని రాజ్యాలకి వెళ్ళారు అన్ని చోట్ల అన్ని సభల్లో అన్ని ఊళ్ళల్లో అన్ని వీధుల్లో నిలబడుతున్నారు ఈ పద్యం చెప్తున్నారు నిత్య సచ్చుండవు నీ సతి వంచించి దాని వస్త్రార్థంబు తరిగి నీకు పరిధానముగా చేసి పాడియే పోవంగా భార్య భర్తవ్యనాబరకు ధర్మమది మిథ్యయ్య నీ ఎందు నీకిట్టి నీకిట్టి నీకిట్టి నిర్దయ బుద్ధి చేకొన తగునే అట్టి సాధ్వికి కరుణ ప్రసన్నుండవగుమని ఎల్లచో పలికిన ఎవ్వడేని పలుకు వడగ ఓడి ప్రతివచనం బిచ్చునతడు నలుడుగా ప్రియంబు తోడ ఎరిగినన్నునతనికి ఎరింగించి తోడ్కొని రండు రానినా రానినాడు రెండెరింగి మీరందరూ వెళ్ళి చెప్పవలసిన మాట ఏమిటో ఆవిడ చెప్పింది వాళ్ళందరూ చెప్తున్నారేమని నిత్య సత్యుండవు అబద్ధమాడని వాడివి ఎప్పుడూ సత్యమే మాట్లాడేవాడివి నీ భార్యని వంచనకి గురి చేసి మోసగించి ఆమె కట్టుకున్న చీరలో సగభాగాన్ని నువ్వు తీసుకుని పంచగా కట్టుకుని భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోయావు భర్త అంటే భార్యని భరించువాడు భార్య భర్తవ్యనామరగు ధర్మమది ఎందు భార్యని భరించవలసిన వాడు భర్త అయితే భరించకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయావు కాబట్టి ఆ మాట నీ ఎందు మిథ్య అయిపోయింది భార్యని విడిచిపెట్టి వెళ్ళినవాడా దమయంతీదేవి నలుడు అన్న పేర్లు ఏమైనా వాడుతున్నారా ఎక్కడా మాటలేదు అట్టి సాధ్వికి కరుణ ప్రసన్నుండవగము అట్టి మహాసాధ్వి అయినా ఎక్కడా ఆవిడ నీ పేరు చెప్పలేదు అటువంటి సాధ్వికి ప్రసన్నుడవు కా మహాపతివ్రత ఎక్కడున్నావో అని అనండి ఎవ్వరు ఏమిటది అని ఎవరికీ తెలియకుండా అందరూ ఊరుకుంటే ఊరుకోండి ఎవడైనా తిరిగి జవాబు చెప్తే ఏమైనా మాట్లాడితే నా దగ్గరికి తీసుకురండి నేను రానని మొరాయిస్తే ఎక్కడుంటాడో కనుక్కురండి మనం పెడదాం ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి చెప్తున్నారు ఇదే మాట ఎక్కడ ఎవరు ఏమీ మాట్లాడలేదు కానీ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి ఋతుపర్ణ మహారాజు గారు పరిపాలిస్తున్నటువంటి రాజ్యానికి వెళ్ళినటువంటి ఒక బ్రాహ్మణుడు పర్ణాదుడు అని పేరు కలిగినటువంటి వాడు సభలో ఈ మాట చెప్పాడు చెబితే బాహుకుడి వేషంలో ఉన్న నలుడు విన్నాడు విని జవాబు చెప్పకుండా ఎలా ఊరుకోగలడు తన మీద ఆరోపణ చెయ్యబడింది తను తప్పు భార్య సరి అయిన పథంలో ఉంది అంటున్నారు తను మోసగించాడంటున్నారు తను మోసగించలేదు ఆమె సుఖపడాలని వెళ్ళిపోయాడు అయినా అది అధర్మమే కానీ తను వెళ్ళింది మాత్రం సుఖపడాలి ఆ మాట పడలేడు నలుడు కాబట్టి గబుక్కున మాట్లాడాడు బాహుకుడు ఇది దమయంతి దేవి యొక్క తెలివితేట ఆయన అన్నాడు పురుషునందు దోష పుంజంపు కలిగిన ఎరిగి ఎద సహించుని మీ భార్య పురుషునందభీష్ట భోగంబు దేహాంతరంబునందు రతియుపడయు ఒకవేళ భర్త ఎందు నిజంగా ఏదైనా దోషమే ఉంటే ఆ దోషాన్ని పది మందికి చెప్పకుండా సహించినదెవరో ఆమె భార్య అటువంటి భార్య ఇహలోకమునందు తప్పకుండా భర్తతో కలిసి భోగాన్ని అనుభవిస్తుంది కాదు వచ్చే జన్మలో కూడా ఆమెకి ధర్మమునందు అనురక్తి కలుగుతుంది ఆయన ఎంత గుంభనంగా ఆయన మాట్లాడాడో చూడండి అంటే తను తప్పు చేశానన్న మాటని మాత్రం ఒప్పుకోలేదు భర్త నిజంగా తప్పే చేస్తే అది ఆ దోషాన్ని కడుపులో పెట్టుకున్నది పతివ్రత ఆ దాని చేత ఇహమునందు పరమనందు ఉత్తర జన్మల ఎందు ఆమె రక్షింపబడుతుంది అన్నాడు అంటే తప్పుగా అర్థం చేసుకుంది అన్నది కడుపులో ఉండలేక ఇలా మాట్లాడి గబగబా వెళ్ళిపోయాడు గబగా వెళ్ళి వెళ్ళిపోగానే ఆయన కనుక్కోలేడంటే అమాయకుడు వచ్చినవాడు ఆ పర్ణాదుడు కనుక్కున్నాడు ఎవరా మాట్లాడిన వ్యక్తి బాహుకుడు ఏం చేస్తుంటాడు ఏదో గుర్రాల్ని లొంగదీస్తూ ఉంటాడు శిల్పకళా ఉన్నవాడు వంటలు చేసి పెడుతుంటాడు ఋతుపర్ణ మహారాజుకి కాబట్టి గబగబా వెళ్ళాడు మళ్ళీ అమ్మ ఒక్కడు మాట్లాడాడు ఇంకేం మాట్లాడలేదు ఇలా మాట్లాడాడమ్మా ఏం చేయమంటావు అన్నాడు అంటే దమయంతి దేవంది అన్న పేరుతో ఉన్నాడు అంటున్నావు పొట్టి చేతులతో ఉన్నాడు అంటున్నావు గూనితో ఉన్నాడు అంటున్నావు నల్లగా ఉన్నాడు అంటున్నావు కానీ జవాబు చెప్పాడు ఖచ్చితంగా ఈ జవాబు నలమహారాజు గారిదే అయి ఉండాలి ఇక్కడికి రాడంటున్నావు కాబట్టి ఒక పని చెయ్యి అతను నలుడో కాదో తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది మళ్ళీ నేను ఈసారి ఇంకొక బ్రాహ్మణుడిని పంపిస్తాను ఇదే బ్రాహ్మణుడు పెడితే అనుమానం వస్తుంది కాబట్టి వేరొక బ్రాహ్మణుడు వెళ్ళి దమయంతీదేవిని భర్త చాలా కాలంగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన కారణం చేత ఆయన కనపడని కారణం చేత ఆమె తండ్రి గారు ఆమెకి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు కాబట్టి ఆమెని భార్యగా పొందాలనుకున్న రాజులు రావచ్చని ఋతుపర్ణ మహారాజు గారికి చెప్పు ఎప్పుడు స్వయంవరం రేపే అని చెప్పారు ఎందుకని దానికో పెద్ద తమాషా ఉంది ఋతుపర్ణ మహారాజు గారు పరిపాలిస్తున్న అయోధ్య నగరానికి దమయంతీదేవి ఉన్న విదర్భదేశ రాజధానికి మధ్యలో దూరం నూరు ఆమడలు నూరు ఆమడల దూరాన్ని ఒక్క రోజులో నడపగలిగినటువంటి ఏకైక శక్తి ఉన్నవాడు నలుడొక్కడే భూమండలంలో రథాన్ని వేరొకరు నడపలేదు కాబట్టి ఇప్పుడు ఋతుపర్ణుడు వెళ్ళాలనుకుంటాడు ఋతుపర్ణుడు వెళ్ళాలంటే సారథ్యం బాహుకుడికి అప్పచెప్తాడు గుర్రాలు తోలుతాడు కనుక అలా రథాన్ని తీసుకొస్తే ఆ రథం యొక్క చప్పుడు బట్టి ఆవిడ చెప్తుంది నలుడో కాదో రథం తోలినవాడు ఇదో విచిత్రం అసలు మహారాజుకి రథ సారథ్యం రావక్కర్లేదు వేరొకడు సారథ్యం చేస్తాడు కారు కొనుక్కున్న ప్రతి వాళ్ళకి కారు డ్రైవింగ్ రావక్కర్లేదు ఎందుకంటే డ్రైవర్ వాడు ఉంటాడు వాడు కారు వెనక సీట్లో కూర్చుని పెడుతూ ఉంటాడు కానీ ఒకవేళ డ్రైవింగ్ వచ్చు అనుకోండి తను ఏ ఉద్యోగం చేస్తున్నాడో దానికన్నా గొప్పగా డ్రైవింగ్ మాత్రం రావక్కర్లేదు కదా తను చేసిన ఉద్యోగం బాగా వస్తుంది కారు డ్రైవింగ్ తక్కువ వస్తుంది ఒక డాక్టర్ గారు కారు కొనుక్కున్నారు అనుకోండి ఆ డాక్టర్ గారు కారు కొనుక్కుంటే ఎప్పుడైనా ఆయన డ్రైవ్ చేసుకున్నారు అనుకోండి డాక్టర్ గారు కారు డ్రైవ్ చేయొచ్చు కానీ ఆయన ఒక్క గొప్ప కార్డియాలజిస్ట్గా కన్నా ఒక గొప్ప డ్రైవర్గా పేరు తెచ్చుకోవడం ఎప్పుడూ ఉండదు లోకం కార్డియాలజిస్ట్గానే పేరు తెచ్చుకుంటాడు దాని మీద అనురక్తి ఉంటుంది ఓ కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ హృద్రోగ నిపుణుడైన వాడు కదా అంతేగాని గొప్ప డ్రైవర్ ఎందుకు అవుతాడు అలాంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఈ లోకంలో వాళ్ళ వృత్తి ఒకటి వాళ్ళ విలాస విద్య ఒకటి విలాస విద్య అంటే హాబీ హాబీ చేత ఏమైందంటే అసలు వాళ్ళ వృత్తి మరుగున పడిపోయి వాళ్ళు వాళ్ళకున్న హాబీ చేత విలాస విద్య చేత గౌరవింపబడ్డారు భూమండలంలో వాళ్ళతో సరి అయిన వాళ్ళు లేరిక వాళ్ళు ఎవరో తెలుసా ఒకటి నలుడు రథాన్ని నడపడంలో రెండు శ్రీకృష్ణుడు రథసారథ్యం చేయడంలో మూడు శల్యుడు రథసారథ్యం చేయడంలో అందుకే అటు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఇటు శల్యుణ్ణి తేవడానికి దుర్యోధనుడు అన్ని అగచాట్లు పడ్డాడు సరే అదంతా వేరు కథ అనుకోండి శల్యప్రమంలో వాటిల్లో మీరు వినొచ్చు మహాభారతంలో పరమేశ్వరుడు అన్నీ చెప్పిస్తే ఈ సంవత్సరం కాబట్టి ఆ నలమహారాజు గారే తేగలడు రథాన్ని దాన్ని బట్టి నేను అర్థం చేసుకోగలను బాహుకుడిగా ఉన్నవాడు నలుడే అని పట్టుకోగలను కాబట్టి దమయంతి ద్వితీయ స్వయంవరం అని ఋతుపర్ణుడికి చెప్పండి ఋతుపర్ణుడు బాహుకుడిని రథసారథ్యం చేయమంటాడు కథ తెలిసిపోతుందండి ఆవిడ అనగానే ఈయన వెళ్ళి చెప్పాడు బ్రాహ్మణుడు చెప్పగానే ఎంతో సంతోషంగా ఋతుపర్ణుడు దమయంతికి ద్వితీయ స్వయంవరంట మనం వెళ్ళాలన్నాడు నూరు యోజనాల దూరం నూరు ఆమడలు రథం అంతసేపట్లో వెళ్ళదు కాబట్టి అలా నడపగలిగిన వాడు ఎవరని అడిగాడు బాహుకుడు ఒక్కడే నడపగలడు అనగానే బాహుకుడిని పిలిచి అన్నాడు మనం తప్పకుండా స్వయంవరానికి వెళ్ళాలి ఇవాళ రాత్రికి చేరిపోవాలి చేరిపోయేటట్టుగా రథాన్ని అంత వేగంగా నడపగలిగిన వాడివి నువ్వు ఒక్కడవేట పూంచు గుర్రాలు వచ్చేస్తున్నాను నలుడు గబగబా వెళ్ళి ఆ వార్ష్ణేయుడు అని నలుడికి రథ పూర్వం రథం నడిపినవాడు ఆ వార్ష్ణేయుడు నలుడి రథం ఇక్కడే ఉంది ఎందుకని ఆ రథంతో కూడా వచ్చేసాడు ఆయన గుర్రాలతో కూడా ఇక్కడికే ఉద్యోగం చేసుకోవడానికి ఆయన వేరు గుర్రాలు తీసుకొచ్చి పూనుస్తున్నాడు మంచి ఓపికన్న గుర్రాలు నలుడు అన్నాడు కాదు ఆ గుర్రాలతో రథం పూంచన్నాడు తను నలుడిగా ఉన్నప్పుడు తోలిన గుర్రాల రథాన్ని పూంచాడు ఋతుపర్ణుడు వచ్చి అన్నాడు ఇవి ముసలి గుర్రాలు ఓపికన్న గుర్రాలు కట్టకపోయావా అన్నాడు సారథ్యం చేసేది నేను ఆ గుర్రాలు ఏమిటో ఆ రథం ఏమిటో నాకు తెలుసు ఎక్కండి రథం అన్నాడు ఋతుపర్ణుడు ఎక్కాడు వార్ష్ణేయుడు ఎక్కాడు బాహుకుడు రథం తోలుతున్నాడు రథం తోలుతుంటే ఆశ్చర్యపోయిన వాడు ఋతుపర్ణుడు ఎందుకో తెలుసా ఆయన అనుకున్నాడు అన్నాడు కానీ తీసుకెళ్ళగలడా అంత దూరం అనుకున్నాడు ఎదురున దవ్వుల చూచిన పొడవులెల్లా తక్షణమ కదియగా నవ్వి ఎంత అవి ఎంతయును దవ్వయి కనపడ బిరుదనిది రథమో అనూరుడో ఇతడంచు అప్పుడు హృదయముననుకడు విస్మయం వంది ఇక్ష్వాకులుడు రథంలో కూర్చుని వెళ్ళిపోతున్న ఋతుపర్ణుడికి దూరంగా చెట్టు కనపడేది ఆయన ఇలా చూసేటప్పటికి అది ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయింది అంటే రథం ఎంత వేగంగా పెడుతోందో చూడండి ఆయన ఇలా ఆశ్చర్యంతో చూస్తుంటే గాలికి ఆయన ఉత్తరీయం కింద పడింది రథంలోంచి వెంటనే అన్నాడు ఆపు ఆపు బాహుగా ఉత్తరీయం పడింది వార్ష్ణేయుడు దిగి దాన్ని తీస్తాడన్నాడు ప్రభు దిగి తీయడుగా నలుడు అన్నాడు ఆపడం కుదరదు యోజనం దూరం వచ్చేసింది రథం అన్నాడు ఉత్తరీయం కింద పడగానే ఉత్తరీయం పడిందయా అనేటప్పటికీ యోజనం దూరం వెళ్ళిపోయింది రథం అది నలుడు యొక్క రథ అంటే అలా ఉంటుంది కాబట్టి అంత వేగంగా రథాన్ని పోనిస్తున్నాడు ఋతుపర్ణుడు ఆయన విద్య చూసి ఆశ్చర్యపోయి ఆ బాహుకుడి సారథ్యం చూసి ఆశ్చర్యపోయి ఓయ్ బాహుకా నువ్వు గొప్పగా సారథ్యం చేస్తున్నావు నీ దగ్గర ఎటువంటి విద్య ఉందో అశ్వ విద్య నా దగ్గర ఒక విద్య ఉంది అక్షహృదయం దాని చేత సంఖ్యాశాస్త్రం నాకు వశమైంది నేను ఇలా చూస్తే లెక్క పెట్టేస్తాను అదిగో ఎదురుగుండా కనపడుతున్నటువంటి తాండ్ర చెట్టుకి ఆకులు కాయలు పళ్ళు కలిపి ఎన్నున్నాయో చెప్తానన్నాడు చెప్పన్నాడు నలుడు దూరంగా కనపడింది వేగంగా రథం వచ్చేసి వెళ్ళిపోయింది వెంటనే ఆయన అన్నాడు నాకు ఎదురుగుండా కనపడినటువంటి రెండు కొమ్మలకు కలిపి ఆకులు పళ్ళు కలిపి పదివేల ఒక్కటి ఉన్నాయి మిగిలిన కొమ్మలన్నింటికీ కలిపి రెండు వేల తొంభై ఐదు ఆకులు ఉన్నాయి అన్నాడు ఆశ్చర్యపోయాడు నలుడు ఇది నిజమా కాదా ఎలా తెలుస్తుంది చెట్టు పడగొట్టి ఆకులు లెక్కెట్టాలి అని రథాన్ని వెనక్కి తీసుకొచ్చాడు తీసుకొచ్చి రథం ఆపి చెట్టు పడగొట్టి ఆ రెండు కొమ్మలకున్న ఆకులు పళ్ళు లెక్కబెట్టాడు ఖచ్చితంగా ఋతుపర్ణుడు ఏం చెప్పాడో అన్నీ ఉన్నాయి మిగిలిన కొమ్మలకున్నవి లెక్కబెట్టాడు ఋతుపర్ణుడు ఎన్ని చెప్పాడో అన్నీ ఉన్నాయి అది అక్ష విద్య యొక్క శాస్త్రం దాని వలన ఆయనకి వశమైంది ఆ శక్తి కాబట్టి ఇప్పుడు ఆశ్చర్యపోతే ఋతుపర్ణుడు అన్నాడు నీ సారథ్యం చూసి నేను ఆశ్చర్యపోతున్నాను తీసుకెళ్ళిపోతావు సందేహం లేదు విదర్భ రాజ్యానికి తీసుకెళ్తావు కాబట్టి నీకు నేను అక్షహృదయం ఇస్తాను తీసుకో ఇది అక్షహృదయమనగా విదితంబగు విద్య దీని విద్యుక్తముగా మది నెరుగు నరుడు సంఖ్యావిధుడగు దుష్కృత కలంక విష విముక్తుడగున్ ఏ వ్యక్తి అయితే దీన్ని సంప్రదాయబద్ధంగా గురుముఖంగా ఈ విద్యని తీసుకుంటాడో వాడు అలా తీసుకున్నటువంటి వ్యక్తి నందు ప్రవీణుడవుతాడు ఏవైనా సరే ఇలా చూస్తే లెక్క పెట్టేస్తాడు అతనికి ఆ శక్తి వచ్చేస్తుంది అంతేకాదు ఎవరు ఈ అక్షహృదయాన్ని పుచ్చుకుంటారో ఆ పుచ్చుకున్న వ్యక్తి ముందు ఏవైనా పాపకర్మలు చేసి ఉంటే అవన్నీ తొలగిపోతాయి రెండు అతను ఇక పాపం చెయ్యడానికి వీలులేని గొప్ప స్థితిని పొందుతాడు రెండు అతని శరీరంలో విషం ఉంటే అదంతా బయటికి అన్నాడు హృదయం నాకు ఉపదేశించమన్నాడు కర్కోటకుడు చెప్పాడుగా నీకు ఈ గుర్రాన్ గుర్రాల్ని తోలి హృదయం నీకు చెప్తా అశ్వహృదయం అక్షహృదయం నాకు చెప్పన్నాడు అంటే ఆయన అన్నాడు నీకు నేను నేర్పుతాను కాబట్టి జాగ్రత్తగా నేర్చుకో సకల గుణ ప్రసిద్ధుడగు సర్వహితుండగు జూవేయంచు బాహుకునకు ప్రీతితోడ విధియుక్తముగా అనుపదేశమిచ్చి అచ్చ అచ్చ కుటిల బుద్ధి హృదయంబు గరంబు రయంబుతో విదర్భకు జనువేట్క చేసి ఋతుపర్ణుడు పూర్ణమన ప్రసన్నుడై తొందరగా విదర్భ చేరుకోవాలని దమయంతీదేవి యొక్క పునఃస్వయం వరంలో పాల్గొనాలనేటటువంటి ఉత్కంఠతో ఉన్న ఋతుపర్ణుడు నీకు వెంటనే నేర్పుతాను కూర్చోవయ్యా అని చెప్పి ఆ అక్షహృదయాన్ని ఉపదేశం చేశాడు ఎప్పుడైతే అక్షహృదయాన్ని ఉపదేశం నలుడు పొందాడో పొంది పొందగానే ఆయన శరీరంలో ఉన్నటువంటి కర్కోటకుని యొక్క విషం బయటికి వెళ్ళిపోయింది అది బయటికి వెళ్ళిపోగానే పాపమునకు ఆలవాలమైనది కూడా ఇక లోపల ఉండడానికి వీల్లేదు హృదయం నేర్చుకుంటే కలి పురుషుడు బయటకు వచ్చేసాడు నలుణ్ణి విడిచిపెట్టేశాడు కలి విడిచిపెట్టి బయటకు వచ్చి నించున్నాడు నిలబడి నలుడొల్లి ఆక్రమించిన కలి కర్కోటక విషంబు గ్రక్కుచు నొడలన్ వెలువడి నలునకు విహితం విహితంజలి అయి నిరుగ చెప్పే చెంచలుడుగుచున్ గడగడగడగడ వణికిపోతూ రెండు చే